సంకీర్తన సంఖ్య డెబ్భై మూడు పోరో పోరొయమ్మలాల బొమ్మలాటవారము ఈరసాన మమ్ము నిట్టే ఏమి సేసేరు ఊరు లేని పొలమేరా వడలు మోచుకొని నేము తేర దేహమెక్కుకొని తిరిగేమో వారు వీరనుచు వట్టివావులు సేసుక లేని పేరు పెట్టుకొని లోబిరు వీకులయ్యేమో బుద్ధి లేని బుద్ధి తోడ పొందు చేసుకొని వట్టి ఎద్దు బండి కంటి సంధి నిద్దురలో తెలివంట నీడలో నియండంట ఉద్దు ఉద్దులైలే నీ వద్దికనున్నారము మాటులేని మాటు తెచ్చి మరగు వెట్టుకా వట్టి మేటాన మెట్ల వలె మెరిసేము ఘాటమైన తిరువేంకటగిరి నిలయుని నాటకమే నమ్మికనున్నారము